శ్రీరమణ గారు రచించిన బంగారు మురుగు అనే కథ విందాను రండి నాకు ఆరేళ్లప్పుడు మా బామ్మకి అరవై ఉంటాయి మా అమ్మ నాన్న ఎప్పుడూ పూజలు పునస్కారాలు మళ్ళు దేవుళ్ళు ఈ గొడవలో ఉండేవారు స్వాములార్లు పీఠాధిపతులు ఎత్తే పల్లకి దించే పల్లకీతో మా ఇల్లు మఠంలాగా ఉండేది మా అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నేను ఆ దగ్గరగా వెళితే దూరం దూరం తాక్కూడదు అంటూ ఉండేది మా బామ్మకి మాత్రం ఈ గొడవలు ఏం పట్టేవి కావు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ మా బామ్మే నాకు మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్లం మేమిద్దరం పెద్దతనపు నస అత్తగారి సాధింపులు వేధింపులు ఇవేవీ మా బామ్మ దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భయము భక్తి రెండూ లేవు అంటే దయ కంటే పుణ్యం లేదు నిర్దయ కంటే పాపం లేదు చెట్టుకి చెంబడి నీళ్లు పోయడం పక్షికి గుప్పడి గింజలు చల్లడం పశువుకి నాలుగు పరకలు అందించటం ఆకున్నవాడికి పట్టడి మెతుకులు పెట్టడం ఇవే నాకు తెలిసింది అంటూ ఉండేది బామ్మ మా బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదు ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది మా ఊరికి పది కోసుల దూరంలో ఉండేది ఆ పొలం ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించడానికి ఆ ఊరి నుంచి రైతులు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది మా బామ్మ విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా వాళ్ళని అడిగేది వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండేది ఆ రైతులేమో పంట తెగుళ్ల గురించి అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలానో బేడ ఆమె చేతిలో పెట్టి వెళ్లాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకుని వచ్చేవాళ్ళు ఆ మాట ఎత్తడానికి మా బామ్మ అవకాశం ఇస్తేనా ఎండను పడొచ్చారు కాస్త కాళ్ళు కడుక్కొండర్రా అంటూ వడన ఏర్పాట్లో పడిపోయేది బామ్మ విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగన్నంలోకి వచ్చేదాకా వాళ్లతో ఊరి వాళ్ల కబుర్లన్నీ వాగిస్తూ ఉండేది తీరా పెరుగన్నంలోకి వచ్చాక చివర్లో ఎరా అబ్బి ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయిరా అని అడిగేది వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతులు పడ్డట్టుగా ఉండేది కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని పైగా తిన్న విస్తరి ముందు కూర్చుని పంటలు పాడైపోయాయి అని చెప్పడానికి నోరాడక పర్వాలేదమ్మా దేవుడి దయవల్లా అనేవాళ్ళు ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో సహా శిస్తంతా అప్పగించి వెళ్ళేవాళ్ళు ఆ రైతులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదిగో బుల్లిపంతులు మీ అవ్వ గట్టిపిండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవారు బడికి వెళ్ళనని నేను ఎప్పుడైనా మారం చేస్తే మా బామ్మ నాకు అండగా ఉండేది పసివిధవ గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు అయినా ఒక్కగానొకడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకనేసుకుని బయటికి నడిచేది మా బామ్మ మా ఇంటి పెరడు దాటగానే అక్కడ ఒక పెద్ద బాదం చెట్టు ఉండేది అది మా ఇద్దరికి స్థావరం రోజులో మూడొంతుల సమయం అక్కడే మా కాలక్షేపం జరిగేది బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టుగా ఉండేది రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని మా బామ్మ దాంట్లో భోంచేసేది దాని చుట్టూ చిన్న మట్టి అరుగు ఉండేది దీన్ని కాపురానికి వచ్చినప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చానరా అప్పుడు జానాబెత్తడి ఉండేది ఈ చెట్టు నువ్వు నమ్మవు గాని పిచ్చిముండకి మూడే ఆకులు బుల్లిబుల్లి ఉండేది అని రోజు ఒక్కసారైనా ఈ మాట నాకు చెప్తూ ఉండేది మా బామ్మ నే కాపురానికి వచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్ళు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా ఇప్పటికీ బామ్మ చెంబడి నీళ్లు దానికి పోస్తూనే ఉంది ఆ బాదం చెట్టు మానుకి రెండు తొర్రలు ఉండేవి పై తొర్రలో రెండు రామచిలకలు కిలకల్లాడుతూ కాపురం చేస్తూ ఉండేవి ఇంకో తొర్రలో నాకోసం మా బామ్మ చిరుతిళ్ళు దాచేది కొమ్మకి తాళ్ల ఉయ్యాల ఉండేది నీడన ఆవు దూడ కట్టేసి ఉండేది ఆ ఆవు దూడకి మా బామ్మ పచ్చిపరకలు వేస్తూ ఉండేది కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది మా బామ్మ ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడ ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది మా బామ్మ రాత్రిపూట నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది మా బామ్మ ముగ్గులయ్యేదాకా నేను వీపు మీద బల్లిలా కరుచుకుని పడుకుని కునుకు తీస్తూ ఉండేవాడిని అసలే నడువు వంగిపాయా పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటూ ఉంటే వాడు బరువేమిటే వాడు లేకపోతే ముగ్గు పడదే తల్లి చూపు ఆందే అమ్మా అనేది మా బామ్మ సమస్త దేవుళ్ళకి మెలుకులుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్ని ఆమె ముగ్గుతో కలిపేది అప్పుడు మా మండువాలోగిలి నిండుగా పమిట కప్పుకుని నిలబడ్డ ఒక పెద్ద ముత్తైదులాగా ఉండేది పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే ఒరే పిచ్చి సన్నాసి దేవుళ్ళు నిద్రవుతారట్రా దేవుడు నిద్రవుతే ఇంకేమైనా ఉంది మేలుకొలుపులు మన కోసమే చక్ర పొంగలి మన కోసమే అనేది బామ్మ తెల్లారగానే నూనె రాసి నలుగు పెట్టి కాకరపందిరి కింద ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి నీళ్ళు పోసేది చిక్కిపోయాడమ్మా ఈ పిల్లాడు పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ నా గురించి ఎంతో దిగులు పడేది ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో ఏదో ఒక పొక్కో కనిపిస్తే అఘాయిత్యం విధవి ఎక్కడ తగిలించుకున్నావు అని గారాభంగా కేకలేసి తెగ దిగులు పడుతూ ఉండేది అప్పుడు నాకెంతో హాయిగా అనిపించేది నెలకోసారి భజంత్రివాడు వచ్చేవాడు బాదం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం ముందు నా వంతు ఒరేయ్ జాగ్రత్తగా చెయ్యి పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగ్గా కూర్చునేది మా బామ్మ అయిన వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్పకొట్టుడు కొట్టేసేవాడు తన వంతు వచ్చినప్పుడు ఆవిడ చేతుకున్నటువంటి బంగారు మురుగుని తీసి నా చేతికి తొడిగేది స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి ఆ మురుగుని తన చేతికి వేసుకునేది మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది బజారు తిళ్ళు తినకూడదని నా మీద ఎన్నో గట్టి ఆంక్షలు ఉండేవి ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని ఇంకొక ఆంక్ష కూడా ఉండేది నాకైతే అవేవి పట్టేవి కావు బెల్లపు జీళ్ళు పీచు మిఠాయిలు జంతికలు తేగలు ఇలాంటివన్నీ కొనుక్కు తినాలని నా నాలుక పీకేసేది మా బామ్మని అడిగితే ఓష్ అంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది మరికొన్ని బాదం చెట్టు భోషాణంలో దాచిపెట్టేది మా బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతోందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో చాలా కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలే జరిగాయి బామ్మ మీద నిఘా వేసినా కూడా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తూ ఉండేది బియ్యం ఒళ్ళో పోసుకుని జీళ్ళు తేగలు ఇలాంటివన్నీ నైవేద్యం పెట్టేది నాకు అది కూడా తెలిసిపోయింది ఇహ బియ్యం డబ్బాకి తాళం పడింది దాంతో నా నోటికి కూడా తాళం పడింది అత్తగారి ఆట కట్టిందని మా అమ్మ ఎంతో సంతోషించింది ఈ ఇంటికి నువ్వు దీపానివి ఈ ఇంటి చక్రవర్తివిరా నీకీ కరువేంటి నాయనా అంటూ మా బామ్మ నన్ను చూసి ఎంతో బాధపడేది ఆ రోజు పీచు మిఠాయివాడు ఊళ్ళోకొచ్చాడు వాడు సాధారణంగా రోజూ రాడు సంత రోజు మాత్రమే వస్తాడు మూడు వైపులా రేకు ఓవైపు సరుకు కనిపించేలాగా అద్దం ఉన్న డబ్బా విచ్చిన గులాబీలు కుక్కినట్టుగా డబ్బా నిండా పీచుమిఠాయి మిఠాయి పొత్తులు వాడు డబ్బా చప్పుడు చేస్తూ పిచ్మిఠా పిచ్మిఠా అంటూ చిత్రంగా అరుస్తూ మా వీధిలో వెళుతూ ఉంటే నా నోరెంత ఊరిందో బళ్ళో ఉన్న నాకే తెలుసు ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు ఆ అరుపు దూరం అవుతూ ఉన్న కొద్దీ నాలో బెంగ ఎక్కువ అవుతాం మొదలెట్టింది ఆ క్షణంలో మా బామ్మ మా బడి గుమ్మంలో ప్రత్యక్షమైంది ఆ టైంలో పంతులు గారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు మా బామ్మ రాకతో ప్రమోదూత వరకు వచ్చినటువంటి ఆ వల్లింపంతా ఆగిపోయి తరగతంతా నిశ్శబ్దంగా అయింది నరసింహం పంతులు గారంటే గండభేరుండమే పిల్లలు పెద్దలు అందరూ హడిల్ చచ్చేవారు ఆయన్ని చూసి ఆయనకి బుర్రమీసాలు కళ్ళద్దాలు గుండు పిలక చేతిలో బెత్తం నాలుగు వైపులా చూడగల మిడిగుడ్లు వీటితో పెద్ద గండభైరుండంలాగా ఉండేవారు మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే ఒరే నరసింహ నా మనవాణ్ణి పంపరా అంది ఆయన నా వైపు చూసి పోరా అని అనేలోగానే పలకా పుస్తకంతో నిలబడి ఉన్నాను పో అని అనడమేమిటి త్వరలో రామచిలకలాగా తుర్రున దాటుకున్నాను అవతల వీధి చివర పీచ్ మిఠాయివాడు నా కోసమే నిలబడి ఉన్నాడు అప్పటికే వాడితో పూర్తిగా బేరసారాలన్నీ పూర్తి చేసింది మా బామ్మ రెండు మిఠాయి పొత్తులు నాలుగు పుంజీల జీళ్ళు వాడి దగ్గర నుంచి కొని నాకు ఇప్పించింది జీళ్ళు జేబులో పోసుకొని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండు మింగేశాను ఆ రంగుకి నా నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలాగా అయ్యింది ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు నా చేత బజారు పెత్తనం చేయించి బడి గంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది నన్ను తెల్లారి పొద్దున దేవతార్చంలో ఉండే బుల్లి కంచు గంట కనిపించలేదని మా అమ్మ కంగారుగా వెతికేస్తోంది ఎక్కడికి పోతుంది ఎలుకముండలు లాక్కుపోయి ఉంటాయి అని మా బామ్మ పట్టి పట్టనట్టు సర్దేస్తూ మాట్లాడుతోంది ఎలుకలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే పిల్లి కడతాయి వెధవాయ్ అని అరిచి నా నోరు నొక్కి బయటికి లాక్కెళ్ళింది తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్ళు రెండు రోజుల్లో మాయమైపోయాయి మళ్ళీ సంత రోజు వచ్చింది ఇంట్లో పెద్ద గాలి దుమారమే లేచింది నాన్న అరుపులకు ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి ఉంది వాకిట్లో పీచు మిఠాయివాడు నిలబడి ఉన్నాడు క్రిందటి వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట ఆ దెబ్బతో వాడు మనకి నాలుగు పీచు మిఠాయిలు ఆరు పుంజీల జీళ్ళు ఇంకా బాకీ ఉన్నట్ట అవి కూడా ఇచ్చేసి వెళదామని సరాసరి వాడు మా ఇంటికే వచ్చాడు అది గొడవ సడీ చప్పుడు చేయదనుకున్న గంట గణగణ మా బామ్మ గుండెల్లో మోగింది దేవుడి గంటన్న పాపభీతి కూడా లేకపాయా అన్నది మా అమ్మ నిష్ఠూరంగా మా బామ్మను చూస్తూ అంత పాపభీతి పడాల్సింది ఏముంది అయినా గంటలో ఉంటాడా దేవుడు పసివాళ్ళ బొజ్జల్లో ఉంటాడు గాని అంటూ బామ్మ సాయకారం తీసింది ఈ మెట్ట వేదాంతాలకేం లేండి ఇట్లాగే వదిలేస్తే అవ్వ మనవడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకుని తినేస్తారు అంది మా అమ్మ మా నాన్నకి బోధపడాలని మా నాన్న కలిగించుకుని ఏదో మాట్లాడదామని అనుకునే లోపే మా బామ్మ కోపంగా గుణుక్కుంటూ చరచరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది నేను వెనకే భయం భయంగా వెళ్ళాను కొంచెం దూరంలో నిలబడ్డా నువ్వు కాదు గాని నీతో నా చావుకొచ్చిందిరా ఇన్నేళ్ళొచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది హో అసలు నా ఛాయలకి రావద్దు మీ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్లతోనే ఊరేగు నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం అంటూ మా బామ్మ బావురుమన్నది కంటిధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలింది పిడుగులు రాలుతున్నంత చప్పుడి నా చెవికి దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి అలాగే అనిపించింది నాకు కూడా ఒక్కసారిగా బారమని పెద్దగా ఏడ్చేశాను మా బామ్మ తటాలను చేతులు జాపి నన్ను ఒళ్ళోకి లాక్కుంది అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకుని పడుకుంది నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నాను బామ్మ అంతలోకి గుర్రు పెట్టి నిద్రపోయింది బామ్మ మీద గణుచీమలు పాకుతూ ఉంటే వాటినన్నిటిని దులిపేస్తూ కూర్చున్నాను మీద చెయ్యేసి నా పక్కలో కూర్చునే బామ్మలాగా నేను కూర్చున్నాను ఆ రోజు కాకిరాల్చిన రెండు బాదంకాయలు బామ్మ గుండె మీద పడితే బామ్మ ఉలిక్కి పడి లేచింది నాకేమో నవ్వొచ్చింది సంగతి అర్థం కాగానే మా బామ్మ కూడా పక్కున నవ్వింది ఆ నవ్వు నాకు కొండంత ధైర్యమై నన్ను ఆవరించింది రాలిన బాదంకాయ పప్పుల్ని ఒలిచే పనిలో పడింది బామ్మ రే మీ అమ్మకి ఈ మురుగు చెడిపించి ఒక చేత ఒంటి మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశరా చూసావా అడితిప్పి ఇడితిప్పి బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణంతా నా నగమీదకే లాగింది చూసావా అంటూ బాదం పప్పులు పెడుతూ అమ్మ గురించి చెప్పింది నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందాలాగా బామ్మని సంతోషపెట్టడానికి ఇహ దసరా రోజులు వచ్చాయి ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది స్వాములవారు శిష్యగణం సేవకులు వంటలక్కలు గున్న ఏనుగు నాలుగు ఆవులు వాటి దూడలు జింకపిల్ల రెండు పల్లకీలు ఇవిగాక బోలెడు సాధనా సామాగ్రి నాలుగు గూడు బండ్ల నిండా దిగాయి ఇల్లంతా వాళ్లే ఆక్రమించుకుని సిపాయిల్లాగా ఎక్కడెక్కడ ఏమేమిటి అమర్చుకోవాలో వాళ్లే చూసుకుంటున్నారు నేను మా బామ్మ పరాయి వాళ్ళలాగా చోద్యం చూస్తూ నిలబడ్డాం ఇవాటి నుంచి ఇహ మన కొంప సర్కస్ డేరారా అంది బామ్మ వాళ్ళు మాట్లాడే భాష కూడా చాలా విచిత్రంగా ఉంది మా నాన్ననేమో గృహస్థు అని పిలిచేవారు సామాజికులు పూర్ణ దీక్షాపరులు శిష్యపరమాణువులు పాదరేణువులు ఇలాగా ఏమిటేమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపిస్తూ ఉండేవి అంటే ఏమిటని మా బామ్మని అడిగితే అంతా మనుషులేరా అబ్బి ఉత్తినే అదో ఆడంబరం అన్నది మా బామ్మ గున్న ఏనుగుకి రోజు ఒక పెద్ద బెల్లం బుట్ట అరటిపళ్ళ గెల అందించేవాళ్ళు దాని సేవకి ఇద్దరు మావటీలు శ్రీ మావటి గారిని ఎలాగోలాగా మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఆ ఏనుగెక్కించాలని మా బామ్మ తంటాలు పడేది కానీ వాళ్ళు సాధ్యపడదంటే పడదన్నారు పల్లకీల పైన ఉండే శాటిన్ వస్త్రం చుట్టేసేసి పల్లకీలను దేవిడిలో జాగ్రత్త చేశారు పల్లకీ ఎక్కించమని హఠం చేస్తే ఆ సన్నాసి పల్లకి మనకెందుకురా నీ పెళ్ళికి దీని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా సరేనా అంటూ మా బామ్మ నన్ను సముదాయించేది అందరూ నిద్రలుపోయాక సాములారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ భలే మెత్తగానూ తమాషాగానూ ఉంది జింక పిల్లతో ఆడుకోవాలని అనిపిస్తూ ఉండేది నాకు కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది మా ఇంట్లో ఇహ అర్చనలు దీక్షలు హోమాలు ఘోటకంగా సాగుతూ ఉండేవి వచ్చేపోయే భక్తులు బంధువులు ఎంతో కోలాహలంగా ఉండేది మా ఇల్లు స్వామివారు వెండిరేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు ఎప్పుడు గంభీరంగా ఉండేవారు ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకు అలౌకిక విషయాల్లోనూ లౌకిక విషయాల్లోనూ కూడా తలదూర్చేవారు స్వాములవారు వంటలు పిండి వంటలు కూరలు పులుసులు ఏమేం చేయాలో ఎట్లా చేయాలో అన్నీ స్వాములవారే చెప్పేవారు చెప్పడం అని అనకూడదట ఆదేశించారు అనాలట చూడటానికి వచ్చారు అని అనకూడదట దర్శనానికి వచ్చారు అనాలిట పాదాలు ఇవ్వండి స్వామి అంటూ అందరూ ప్రాధేయపడేవాళ్ళు వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలు ఇచ్చేవారు లేని వాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతూ ఉండేవారు స్వాములారు భోజనం చేశాక అపచారం భిక్ష స్వీకరించాక వెండి గొలుసుల బల్ల మీద పట్టుబాలీసుల మీద వాలి అరమోడ్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకుంటూ ఉండేవారు వింజామరలు వీచడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు జార్జి చక్రవర్తిదే భోగం మళ్ళీ మీ స్వాముల వారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ అది వినగానే వాళ్ళు ఎంతో గర్వపడేవారు సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు ఏమాత్రం అర్థం కాకపోయినా అందరూ శ్రద్ధగా వినేవాళ్ళు అయ్యవారికి శాలువలు అమ్మవారికి పట్టువస్త్రాలు పళ్ళు రొక్కం కానుకలుగా సమర్పించేవాళ్ళు భక్తులు ఒకరోజు సిల్క్ లాల్చి నాలుగు వేళ్లకి నాలుగు ఉంగరాలు మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు ఒక భక్తుడు అతను వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు స్వామివారు వాత్సల్యంతో అతని వందనం స్వీకరించారు జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు స్వాములవారు అంతా తమ దయస్వామి అన్నాడు ఆ భక్తుడు రాహు ఇల్లు మారుతున్నాడు ఇహ నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే అన్నారు భక్తుడి చేతులు వదిలిపెడుతూ స్వాములవారు కానీ భక్తుడి నడిమి వేలునున్న ఎర్రరాయి ఉంగరం స్వాములవారి చేతిలోకి వచ్చింది పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముకిరి చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది అతనికి పెదాలు తడారిపోయినాయి బిక్కచచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకొని కాదు తల్లి ఆజ్ఞ అన్నారు స్వాములవారి గంభీరంగా మనోవాక్కాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు ఇహ బామ్మ నవ్వాపుకోలేక ఆ సభలోంచి జారుకుంది స్వాములవారి శిష్యుడొకడు ఎదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అంటూ ఎగతాళి చేసింది బామ్మ లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు మా బామ్మ చేతి మీద ఉన్నటువంటి బంగారు మురుగు మీద పడిందట చిట్టికి అసలు పేరు కావాలని అమ్మవారు గోల చేస్తోంది నువ్వు చెయ్యి విదిలిస్తే నా తల్లి కోరిక తీరుస్తాను అన్నారట స్వాములవారు మా బామ్మతో అయ్యో ఆ తల్లికి నేనిచ్చే పాటి దాన్నా స్వామి సాక్షాత్ మహాలక్ష్మి ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినీయంగా సమాధానం చెప్పిందట స్వాములవారితో ఒరే ఒరేయ్ హనుమంతుడి ముందు కుప్పిగంతులా ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి స్వరాజ్యం కోసం జోలి పట్టిన రోజే ఈ మురుగుని ఇద్దును కదరా మహామహా ఆయనకే ఇవ్వలేదు ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా నా మురుగుని అన్నది మా బామ్మ అది తీర్థప్రసాదాల సమయం భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళుతున్నారు నేను వెళ్ళి చేయి జాపాను స్వాములవారు ఉగ్రంగా గుడ్లూరుమి ఫో అవతలికి అంటూ కసిరారు చొక్కా తొడుక్కుని మొక్కడం తీర్థాలు తీసుకోవడం మహా అపచారంట ఇంకేముంది కొంపలు మునిగిపోయినట్టు అందరూ హాహాకారాలు చేయటం మొదలుపెట్టారు ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి ఆయన ముందు నిలబెట్టారు శిష్యులు అయినా స్వాములు వారు మాత్రం కటాక్షించలేదు నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంఖంతో సైగ చేశారు తెలియక జరిగిన ఆపచారానికి మన్నింపు కోరాలని మా అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడి ప్రార్థిస్తే ఆయన మరీ రెచ్చిపోయి ఇవాళ అమృతం ఎవ్వరికీ ప్రాప్తం లేదు అపచారానికి ప్రాయశ్చిత్తం ఇదే అన్నారు కఠినంగా శంఖు కింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వాములవారు ఆ రోజు భక్తులు శిష్యులు అంతా నన్ను ఒక పెద్ద దోషిని చూసినట్టుగా చూస్తున్నారు ఇప్పుడు ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలాగా చావగొట్టారు ఒంటిమీద ఆచ్ఛాదన కూడా లేదేమో ఒళ్ళంతా వాతలు తేలాయి గుక్కపెట్టి పరిగెత్తాను మా బామ్మ వెంటనే పరుగు పరుగుని ఎదురొచ్చి రెండు చేతుల నన్నెత్తుకుని గుండెలకు పొదువుకుంది భయము బాధ ఉక్రోషము ఒంటరితనము ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు చాపి నా కోసం ఎదురొచ్చినటువంటి అమ్మవారిలాగా కనిపించింది గబగబా నన్ను బాదం చెట్టు కిందికి తీసుకెళ్ళింది వాతలన్నీ చూసింది ఎంతో బాధతో వలవలా ఏడ్చింది ఒళ్ళంతా నిమిరింది పైకొంగు కప్పింది ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయిరా అంటూ మా నాన్నని తిడుతూ కూర్చుంది ఆ సమయంలో నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి తగ్గింది కానీ మా బామ్మ మాత్రం బుసలు కొడుతూనే ఉంది ఇంతలో స్వాములవారి ఆంతరంగిక శిష్యుడొకడు మడిధోవతలు ఆరేయడానికి అటువైపే పెరడువైపు వచ్చాడు దీక్షితులు ఇట్రా అని గద్దింపుగా పిలిచింది బామ్మ ఆ పిలుపుకి అతను ఉలిక్కిపడ్డాడు ఆ సంబోధన ఆ ధాటి దీక్షతులు గారంటే స్వాములోరు తర్వాత స్వాములోరు అంతటి వాడు పెద్ద ఆయన అలవాట్లు ఇష్టాలు వేళావేళ్లలు కళాకళలు అన్నీ బాగా తెలిసినవాడు ఈ దీక్షితులు స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములొస్తాయి అలాంటిది వారిద్దరి మధ్య ఉన్న సంబంధం దీక్షితులు బామ్మ పిలవగానే సంకోచిస్తూనే నాలుగడుగులు బామ్మ వైపు వేశాడు ఏం స్వాములారయ్యా బోడు స్వాములారు పసివెధవికి ఎలా వాతలు తేలాయో చూడు పైన చొక్కా ఉంటేనే అంట్ల వెధవైపోయాడా అభం శుభం తెలియని పసిబిడ్డ ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పొండాకోర్లు చాలామంది ఉన్నారు మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయిమను ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి అప్పుడు వస్తుంది బలం అవునా కాదా చెప్పు మీ పీరాయికి చెప్పు నాకేం భయం లేదు వాడి బోడి శాపం నన్నేం చెయ్యదు అంటూ బుసలు కొడుతూ ఉన్నటువంటి బామ్మ మాటలకు దీక్షితులు గారి బుర్ర తిరిగిపోయింది పిలక తడుముకుంటూ పిల్లిలాగా అక్కడి నుంచి జారుకున్నాడు అయినా బామ్మ మాత్రం ఆగలేదు ఆమె కోపం అస్సలు తగ్గలేదు ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలాగా గుడ్లు విడును పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అని ఓ పక్క నుంచి ఎకరాలు హరించుకుపోతున్నా తెలియడం లేదు వీడికి అరిసెల్ని అప్పాల్ని వదలలేనివాడు అరిషడ్వర్గాల్నే వదులుతాడు అంటూ స్వాములారిని మా నాన్నని ఇద్దరిని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది ఆ రాత్రి మా అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటి నిండా ఏడ్చింది నూనె రాసింది ఒళ్ళంతా నాన్న రోజంతా అన్నం తినలేదు ముందే ఉండాలి నిగ్రహం ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా అంత తామసం కూడదు అని మా బామ్మ మా నాన్నని మందలించింది మా నాన్న తలదించుకున్నారు కానీ మారు మాట్లాడలేదు స్వాములార్ మీద కాదు యావత్తు పీఠం మీదనే మా బామ్మ కత్తి కట్టింది పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి నాలుగు చిట్టిగారులు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది దీక్షితుల్ని పనిమాల అక్కడికి పిలిచి ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారులు మా పిల్లాడికి పెట్టా చెప్పుకో నీ దిక్కున్న చోట మొక్కకి చెంబుడు నీళ్లు పోయడం పక్షికి గుప్పెడు గింజలు చల్లడం పశువుకి నాలుగు పరకలు వేయడం ఆకున్నవాడికి పట్టడం అన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం వెళ్ళి చెప్పుకో ఎవరికి చెప్పుకుంటావో అంటూ దీక్షితులు గారితో సవాల్ చేసింది మా బామ్మ పాపం దీక్షితులకి బామ్మ అంటే సింహస్వప్నం అయిపోయింది ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు ఏం తిడుతుందో తెలీదు ఎంతసేపు తిడుతుందో తెలీదు ఇహ రెండో రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు స్వాములవారు జామపండు ఇచ్చి మొత్తం తినాలరా అంటూ నా చేత జామపండుని పూర్తిగా తినిపించారు నాకు మాత్రం పులి మీద కూర్చున్నట్టుగా ఉంది రుద్రాక్షలేమో గుచ్చుకుంటున్నాయి అయినా ఎటు కదలడానికి వీల్లేదు తర్వాత మరి కాస్త ముద్దు చేసి స్వాములవారు ఆయన పాంకోళ్లు తొడిగించి నన్ను పాంకోళ్లతో నడవమన్నారు నేను చకచకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తూ ఉంటే ఏమో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వాములవారు పెద్దగా నవ్వుతూ శిష్యులంతా ఆమోదిస్తూ ఉన్నట్టుగా ముఖాలన్నీ వికసింపజేశారు అంతా తమరి వాత్సల్యం స్వామి పసివాడే అదృష్టం అంది మా బామ్మ ఈ సంఘటన తర్వాత దీక్షితులు గారు సుఖంగా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత ఆ పీఠం మరో చోటికి కదిలింది మా బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది ముగ్గులు వేస్తూనే ఉంది కానీ నా చిన్నతనం మాత్రం మా బామ్మ వీపి మీద నుంచి జారిపోయింది నా కంచం నాదే నా మంచం నాదే అన్నట్లుగా ఇహ నేను హై స్కూల్ చదువులో పడ్డాను ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వెయ్యాలని నిర్ణయించారు మా ఇంట్లో వాళ్ళు వారం ముందుగానే మా ఇంట్లో సందడి ప్రారంభమైంది గురు పరంపరతో పాటుగా బంధువులతో మా ఇల్లంతా కళకళలాడుతూ ఉండింది మా అత్తయ్య మా మామయ్య వాళ్ళ అమ్మాయి కళ్యాణి వీళ్ళంతా వచ్చారు కళ్యాణికి అప్పుడు పదేళ్లుంటాయి ప్రతి ఇంట్లో లాగానే మేనత్త కూతురు కాబట్టి నీ బెళ్ళం వచ్చిందిరోయ్ అంటూ పాత సరసం ఆడారు అందరూ అత్తయ్య వస్తూనే మా బామ్మను చూసి ఏమిటే అమ్మా అంత చిక్కిపోయావు అంటూ బాధ నటించింది నేను చిక్కేదాన్ని కాదులేవే ఎవరికి నువ్వేం బాధపడకో అంది మా బామ్మ వ్యంగ్యంగా చూడు ఆ చేతులు పుల్లల్లాగా ఎలా అయిపోయాయో బావిలో చేదవేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందో ఏమో జాగ్రత్తగా చూసుకో అంటూ సలహాగా మా అత్తయ్య అంటే నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు చచ్చినా నా చేతి మురుగుని నీకు ఇవ్వను అంటూ తెగేసినట్టు చెప్పింది మా బామ్మ ఇక వెంటనే మా అత్తయ్య కష్టం లేచింది ఆ మాటకి అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా నేను ముష్టిది కాదది బంగారపది సువ్వి అంటే రోకలిపోటని తెలుసులేవే అంది మా బామ్మ ఒక్కగానొక్క ఆడపిల్లని నీ కన్న కూతుర్ని దయాపేక్షలు ఎలాగూ లేవు మీ పెట్టుపోతలకి మేమేమైనా ఎప్పుడైనా ఏడ్చామా అంటూ మా అత్తయ్య గద్గద స్వరంతో బామ్మ మీద విజృంభించింది ఇహ తల్లి కూతుళ్ళ వాదులాట విని మా అమ్మ లోపల లోపలే ఎంతో ఆనందపడ్డది మాట మాట మరీ పెరగకుండా మా నాన్న అక్కడికి వచ్చి సర్దుబాటు చేశారు నా చెవిలో మా నాన్న బ్రహ్మోపదేశం చేశారు నా మెడలో జందెపోగు చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలయ్యాయి ఇప్పుడు బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతూనే ఉంది బాదం చెట్టు త్వరలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాళ్తున్నాయి మా బామ్మకి అరణంగా ఇచ్చినటువంటి ఆవు దూడకు ఇప్పుడు ఐదో కారు దూడ పుట్టింది కంటి చూపు బాగా తగ్గిపోయినా చేయి తిరిగిన మా బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది పీఠాధిపతుల తాకిడి ఇప్పుడు కొద్దిగా తగ్గింది తాతల నాటి క్షేత్రాలు తరిగిపోయాయి అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు దేవిడికి గోడలు తప్ప పై పెంకులు లేవు ఒంట్లో ఓపిక తగ్గినా మా బామ్మ మాట చురుకు మాత్రం తగ్గలేదు మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్నె మింగేసింది అంటూ ఎంతో సరసంగా చెప్పి నవ్వుతూ ఉండేది బామ్మ మా అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది తడిచీరల శిక్ష తప్పింది మా నాన్న మాత్రం నిర్లిప్తంగా ఉంటున్నారు ఇప్పుడు అప్పటి వైభవం లేనేలేదు అట్లాగని దరిద్రమూ లేదు నాకు తెలిసిన వైభవం మా బామ్మ బాదం చెట్టు అవి ఇప్పుడూ ఉన్నాయి నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం మా బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు నా ఎఫ్ఏ పరీక్ష పూర్తయిపోయింది బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది అయినవి కానివి ఎన్నో పెళ్లి సంబంధాలు రావడం మొదలైనాయి మా మేనత్తు కూతురు కళ్యాణి ప్రస్తావన కూడా వచ్చింది కానీ మా బామ్మ ససేమిరా వద్దంది ఆ పిల్ల పేరుకే కళ్యాణి గాని ఉత్త నత్తగవ్వరా దాని తల్లి గొడుసు దెయ్యం దాంతో నువ్వా సుఖపడలేవు పరాయి సంబంధమే చేసుకుందాం అంటూ మా బామ్మ స్పష్టంగా తెగేసి చెప్పింది అత్తయ్య వాళ్లతో మా అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి పుట్టింటి సంబంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు వాళ్ళకి ఒక్కతే పిల్ల పైపెచ్చు కావలసినంత డబ్బున్నవాళ్ళు మాకిప్పుడు ఈనాములు లేవు నేను బారిస్టర్ని కాదు చూసిన రెండు మూడు సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చినటువంటి ఒక సంబంధం మాకెంతో నచ్చింది మా బామ్మకైతే మరీ నచ్చింది తాంబూలాల దాకా వచ్చాక నాలుగు కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది అటు ఇటు నరసింహం గారు మాటలు నడిపారు కానీ చివరికి అది చిలికి చిలికి గాలివాన అయింది పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి పిల్ల పొందిగ్గా ఉందిరా పచ్చగా దురసానిలాగా ఉంది కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకు చెల్లు అంటూ మా బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది లోపల పంతం పట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అంటూ నాలుగు చివరి మాట అంటున్నారు మా అమ్మ నాన్న నేను మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయాను బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి మా బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది ఒకరోజు ఆ పిల్ల పేరు గాయత్రి అయితే రోజు పదిసార్లు పిలిచినా చాలరా పుణ్యము పురుషార్థం పది మందిలో పుట్టు పెరిగిన పిల్ల అయితే ఒరే సన్నాసి దూటకూరకి ముగ్గులకి బోల్డ్ ఓర్పు ఓపిక కావాలి పనితనము ఉండాలి పిల్లకి రుక్మిణి కళ్యాణం కంఠత వచ్చుట టీకా తాత్పర్యంతో సహా అయితే అయితేనా ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని నువ్వు ఇట్టాగే మేనమేషాలు లెక్కేస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్లి నిన్ను లేవదేసుకుపోతుంది సరేనా అంది మా బామ్మ నాకు రోషన్ తెప్పించాలని అయినా నేనైతే చలించలేదు మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తూ ఉంటే ఆయనే అందుకుని నీ ఇష్టం రా నేనేం నిధి నిక్షేపాలిచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను నువ్వా అన్ని విధాలా స్వతంత్రుడివి నీకిష్టమైతే మాదేముంది వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు నాన్నగారు విషయం తేలిపోయింది రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు బామ్మ ఒక రాత్రివేళ చీకట్లో తడుముకుంటూ నా గదిలోకి వచ్చింది నా మంచం మీద కూర్చుంది మెల్లగా లేపాలని తడుముతోంది లేచే ఉన్నాలే చెప్పు అన్నాను బామ్మతో నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చారా చూడబ్బాయి మీ నాన్నకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మీ అమ్మకి మూగుడు చెప్పిందే వేదం ఈ కోపతాపాలు నాలుగు రోజులుంటాయి ఆనకపోతాయి మిగిలేది నిక్షేపం లాంటి పిల్ల అంచేత నిష్కర్షగా ఆ గాయత్రినే చేసుకుంటానని తేల్చి చెప్పి మరీ వెళ్ళు అంటూ మా బామ్మ నాకు సలహా ఇచ్చింది నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను రేయ్ అధిక మాసాలతో ఎనభై దాటేశాయి నాకు నీ పెళ్లి చూడాలని ప్రాణం ఒగ్గబట్టు కూర్చున్నాను ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి అది ఇది అయ్యి ఆనక మీ కడుపు పండాలి నేను మళ్ళీ మీ ఇంటికి రావద్దు అంటున్న బామ్మ గొంతు జీరబోయింది కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది ఉద్యోగం చేస్తున్న ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి మూడు ముక్కల ఉత్తరం రాశాను ఆ ఉత్తరం పోస్ట్ చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది ఉన్న పళంగా పదిహేను రోజులు సెలవు పెట్టి రమ్మని నాన్న దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే మా బామ్మ ఎదురొచ్చి దిగి వచ్చారోయ్ నీలాంటి అల్లుణ్ణి ఎవరైనా వదులుకుంటారా ఏదో కాస్త బెట్టు చేశారు పాపం వాళ్ళది పెద్ద కుటుంబం నాలుగు కాసులు ఒక్క ముద్దుకు చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు చివరికి మన నరసింహం విషయం అంతా సానుకూలం చేశాడు అని మా బామ్మ తెగ సంబరపడిపోతూ చెప్పింది నాన్న అమ్మ ఏమాత్రం దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో ఉన్నారు ఇప్పుడు కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్ గాడ్ అనుకున్నాను నేను అది మా దొరవారి ఊత పదం కలతలు కలహాలు ఇవేవీ లేకుండా మా పెళ్ళి చాలా ఘనంగా అయిపోయింది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మా బామ్మ మా పెళ్లి చూసి ఎంతో ఆనందించింది ఒరేయ్ ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హఠం చేశావు జ్ఞాపకం ఉంది ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేటట్టు ఊరేగండి అంటూ మా బామ్మ ఎంతో సంతోషంతో మమ్మల్ని ఇద్దరిని దీవించింది రెండు రోజుల తర్వాత అక్కర తీరింది మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్ల అంటూ మా బామ్మ కొంటిగా అడిగితే అవును కాదు అని అనకుండా మీ మనవడు నాకిప్పుడు మూడు వందల అరవై కాసులు బాకీ ఉన్నాడు ఎట్లా తీరుస్తాడో ఏమో అందట బుంగమూతి పెట్టి పెళ్లి కూతురు ఆ మాటకి అదిరిపడి ఆరిపొడిగా అంటూ మా బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది ఇక కొన్నాళ్ళకి మేమిద్దరం బందర్లో కాపురం పెట్టాం బామ్మ మాటలో చెప్పాలి అంటే ఇహ ముగ్గులోకి దిగాము అన్నమాట ఒంటిగది కొత్త కాపురం బామ్మ దీవెనలాగా పూసల పల్లకీలో ఊరేగుతున్నట్టుగా ఉంది మా కాపురం ఆవిడ కాళ్ళ గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో ఇప్పుడే అనుభవం అయింది నేను తాంబూలం నమిలితే గాయత్రి నోరు ఎందుకు ఏర్పెక్కుతుందో ఎరుకయింది బామ్మని బందరొచ్చి నా దగ్గర ఉండమన్నాను వెంటనే మా బామ్మ నా ఊరు నా నేల నేను ఇక్కడే మట్టయిపోవాలిరా మీ అమ్మ బహుదొడ్డ ఇల్లాలు నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా బామ్మ చివరి క్షణాల్లో ఆమెను చూడటానికి వెళ్ళాం మాటలో స్పష్టత లేదు కొత్త కాపురం బాగుందా అని అడిగింది ఇద్దరం తల ఊపాం కాపురము కత్తిపీట కొత్తలో కంటే కొంచెం బదిన పడ్డాకే బాగుంటాయిరా అంది మా బామ్మ మేము నవ్వితే మా బామ్మ పెదవి కదిలింది ముఖం వెలిగింది మా ఇద్దరి చేతులు చేతిలోకి తీసుకుంది ఒక మొక్కకి చెంబడి నీళ్లు పక్షికి రెండు గింజలు ఆకున్నవాడికి కొంచెం అన్నం పెట్టాను ఆ ఫలమే నాకు దక్కింది నా బ్రతికంతా హాయిగా వెళ్ళిపోయింది నేను ఇప్పుడో కాసేపో అని మా బామ్మ అనగానే నాకు దుఃఖం పొర్లుకొచ్చింది నిన్ను వదిలి ఎక్కడికి పోతానరా వెర్రినాగన్నా అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికేగా వస్తా అంటూ ధైర్యం చెప్పి మా బామ్మ వెళ్ళిపోయింది శాశ్వతంగా వెళ్ళిపోయింది మా బామ్మ భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది అమ్మా నాన్న చుట్టం పక్కం దయా దేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను డెబ్భై ఏళ్ళ ఆ పిచ్చి ముద్దుకి మా బామ్మ చనిపోయిందని తెలియదు రేపటి నుంచి చెంబడి నీళ్లు దానికి ఎవరు పోస్తారు పైతొర్రలో కిలకిల్లాడే చిలకలకు కూడా మా బామ్మ పోయిందని తెలీదు రేపటి నుంచి గుప్పడి గింజలు ఎవరు చల్లుతారు చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్నటువంటి ఆ త్వరలో చేపెట్టి వెతికాను దాని నిండా ఎన్నో బాదంకాయలు దాచిపెట్టి ఉన్నాయి రేపటి నుంచి ఈ రాలిన బాదంకాయలు ఎవరు ఏరతారో బాదం చెట్టును చుట్టుకొని ఉన్న మా బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళైనా నేను మర్చిపోలేను ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది కొన్నాళ్ల తర్వాత మా బామ్మ కర్మకాండ ముగిసింది మా బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది నగా అని తేలింది మా అమ్మ నాన్న అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు మనవడికి మంచి పెళ్ళాన్ని రావాలని తనదైన బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకెవరికీ తెలియదు పెళ్లి పెద్దగా కథ నడిపిన నరసింహం పంతులు గారు చెప్పేదాకా కూడా నాకు ఆ విషయం తెలీదు బామ్మ త్వరలో మా ఇంటికి వస్తుంది అన్నమాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడికే గాయత్రి సాక్షిగా అనుకున్నాను మనసులో